अथ इदानीम् योगफलम् उच्यते युञ्जन्नेवम् सदात्मानम् योगी नियतमानसः शान्तिम् निर्वाणपरमाम् मत्संस्थामधिगच्छति युञ्जन् समाधानम् कुर्वन् एवम् यथोक्तेन विधानेन सदा आत्मानम् योगी नियतमानसो నియతం సంయతం మానసం మనో ఎస్య సహ అయం నియతమానస శాంతిం ఉపరతిం నిర్వాణపరమాం నిర్వాణం మోక్ష తత్పరమా నిష్ఠా యస్యాహ శాంతే సా నిర్వాణపరమా తాన్ నిర్వాణపరమాం మత్సంస్థాం మదధీనాం అధిగచ్చతి ప్రాప్నోతి